පශ්චාත විශ්වනකාරය අංගයා අපලා දින දින කමහා සලසාවන්ද ආජාම කොසය කරෝ සීවල්ලබේත් වලදේත් දයාපලේ වත්තප්පියෙත් බවුලුන්ටම කෝරිදේත් මාදේත් මාගසේනෙත් ජගන්නිවා ජලාපල ප්‍රතිපද මුල්මෑම් කුන්දා ශ්‍රී රාමුනිදයසේ ඕලූටික සකදෙන් அவன் வீட்டுக்கு சட்டம் செய்து அவள் ஆயிரங்க தாளா இன்னி நீத்தலோ நோலோல சோழ போட்டு நூறு வேலை சுத்தி செய்து பின்னி கேசவனால సంగీత నా నగల సోలి దోళక నెలిజన తన కామం తోలమం కామం కృష్ణ నీవే తల్లివి తండ్రివి నీవే తోడు నీలో నీవే సుఖుడు దైవం దైవం నీవే నా పతి కృష్ణ నారాయణ నారాయణ పరమేశ్వర దాదాపు నేలదే దాదాపు వెళ్ళి చీనొద్దు చీనట్టు నేను వీర వేనాలు గావుకలు వెలే అదేంటి? అలియనులందక్షలము అలించును పాతకము అంబుజనాభా హరి నీ నామ హరి నీ నామం ఇచ్చి అది హరి బోడన్ స్నేహాల్సి చెప్పు కులాత్ములో జోమీలు నారాయణ సునందుని బిర్మ వెలీతి నేలుకుంటే ఏది వెలీతి నీ తాళేలుపు వెలేటి కృష్ణ నిదానంగా శ్రీరామ పురుషోత్తమ నరహరే నారాయణ కేశవ రోజన కుంది దామోదర అథవా శ్రీకృష్ణ కమలాపతి ఎరపతి సీతాపతి శ్రీపతి వైకుంఠాధిపతి చలాచరం तस्वीर पते पार माँ पर तो ओम ओम् विश्वं विष्णुर्वषट्कारो भोग भव्य भवप्रभुः भूतात्मा परमात्मा च मुक्तानां परमागतिः अप्रयो हिषी केशो बद्धनाभोमरप्रभुः अग्रास्य दक्षस्त्व लोहिताक्षत्रतर्जनः पविष्टम् मङ्गलम् ईशानप्राणभदप्राणस्त्व प्राणस्त्व ज्येष्ठस्व जापदिः ఈశ్వరో విక్రమీ ధన్వి మేధావి విక్రమక్రమ సురేచరణం శర్మ విచ్చరేతా ప్రజాభవ సంవత్సరో అజం సర్వేశ్వ సిద్ధి సిద్ధి సర్వాదిరక్షణ వసురు వసుమాన సత్య సమాత్మా సమ్మిత సమ రుద్రో బహుపురా బభ్రులు విశ్వయోనిశ్చిత్రవాహ అమృత सर्वग सर्वविद्वानुर्विश्वत्सेनो जनार्दनः योगाध्यक्षस्वराध्यक्षो धर्माध्यक्षकृदातुः राजिष्णर्भोजनम् भोक्ता सविष्णर् जगदातुजः